కీర్తన మూడు వందల తొంభై ఏడు ఇందుక కోరి పుట్టే ఇట్టి బతుకు పొందుల శ్రీ హరితోడ పొత్తుల మా బతుకు పడబాగ్ని ఆకటి బారి పడ్డ బ్రతుకు పడతుల కూటముల పడ్డ బతుకు వడలి తోలినెమ్ముల పడగట్టే బతుకు పడి పుణ్యపాపాలపై తరవు బతుకు నాలుక గడచితేను నరకపు బతుకు మూల మలమూత్రాల మూటగట్టే బతుకు కాలము నడిసి ఊర్పుగాలి బుచ్చే బతుకు పాలుమాలే ఇంద్రియాల పంగెమాయ బతుకు ఇంపు సుఖదుఖాల ఎండనీడ బతుకు మంపు కామక్రోధాల మాటు బతుకు జంపుల శ్రీ వెంకటేశు శరణు త్వరగనేడు జంపులిన్నిటా నాకు సుఖమాయ బతుకు